నాగుడు నీలలో విదుడు నాగుడు నీలలో విదుడు నవ్వుతుడైకే దురాత్మ నేనే వరమికి పెంచి నిన్న రయోగుల నీతి గారు నేనే పెంచాడు ఇప్పుడు నేను నరకడం నీతి కాదు నాకు నేనే వరగిచ్చిపోయింది నిన్నవయుంకుగా నీది కాదు అయితే ఏంటి నీ నీ సేవ నడంతు వాడకడు చర్చల వస్తువు వస్తాడు నీ మతం అడంతనానికి వస్తాడా అదెప్పుడల్లా ఎప్పుడు వస్తాడు ఏదైనా కేవలం అడంచేవాడు ఇప్పుడు వస్తాడు ఆశీనిత పుస్తక గజవి చిత్రముగా సరగూల దిరడు నీ ఆశీనుడు సాగుండే ఆ గోడ కింద నెమలి చెక్కావు అది ఊరికినా ఎప్పుడు ఇరిగి కింద ఆ రోజు వస్తాడు నీ కోతులు అక్కడి నుంచి వెళ్ళిపోయాను చదువుకుంటున్నాడు వాడికి తెలియదా వాళ్ళు వచ్చేది తెలియదు ఇంకోటి వచ్చేది లేదు ఎట్టు ఎక్కి గంటలు పెట్టి ఎక్కిన కొంత తగమరుస్తున్నాడట వీళ్ళంతా అన్నారు ఒరే ఒరే ఒరే ఒరే చస్తావురా ఆ కొండ పోతుంటే కొండలు ఉంటాయిరా ఆటలే నరికి అది ఎవరు ఆడు అది కదా <laughs> అంటే మీరు సమాజంలో కాదు వీడు నువ్వు వారు ఎవరే అంటే గూగులు వాళ్ళకి ఏం తెలియదు మాకు సంతోషించాక సంతోషించి ఎప్పుడు విరిగిపోతున్నా ఈ నెమలికి ఎప్పుడు విరిగిపోతున్నా చూస్తున్నాడు <laughs> మనం ఆ ఇద్దరిని ఆ భారతంతో వారు ఆ చూస్తూ ఉండక గర్భవాంతులు కూర్చుంటే ఆ భారతంలో ఆయన కూర్చుండక покупать. సౌగిట జద్దుపతి లేని సరళాక్షికాంత సౌందర్యమున్నావా పదమీద పదమీదని ముద్దులు నాదులేని జగవరాలి జన్ని భోజనముకున్నా అటువంటి భక్తులైన జీవితం అనేది స్త్రీకి ఎంతో Bye. వయస్సు వచ్చిన తర్వాత ఆ ప్రజాదత్వం అనే సందర్భం అనేది అది అన్నిటికన్నా అది లేకపోతే జగత్తులకు అదే ప్రధానమైనటువంటిది ఆలోచించడానికి ఎప్పుడు వైశాఖ మాసం కూడా ఎప్పుడు ద్వాదశి కూడా చూస్తూ ఉంది చూస్తూ ఉండగా వస్తూ కదా సందర్భం తిరిగి ఈ ఉత్సవం నలభై సంవత్సరాలు కావచ్చు దగ్గర నుంచి అన్నే కూడా కనపడుతూ ఉంది మీరు యజ్ఞం చేశాం ఆ యజ్ఞానికి ఇప్పుడు ఈ ఉత్సవాలకు సంవత్సరం అయిపోయింది ఆ యజ్ఞం ఇంకా చెవుల్లో ఉంది మళ్ళీ తిరిగి వచ్చింది ఆ ప్రారంభం వచ్చేసిందిగా ఆ చిత్రమునందు జనమునందు ఆ సంక్రమణందు వచ్చి ఒక యూదుడు తనతో సంబోధించినట్టుగా మాట్లాడినట్టుగా అదే విధములైనటువంటి చేష్టలన్నీ కూడా చేసినట్టుగా స్వప్నమునందు గోచరించిందట పదార్థంగా గోపించుకోవాలి లేచిందట ఆమె లేచి అలా గోగులించుకున్నదట ఏముంది కౌగించుకుంటే మెలక వచ్చింది ఆ మెలుగు రాగానే చేతిలో ఉన్నాయి వేళ్ళు అదృష్టమైపోయింది ఏమి లేదు algo que yo no conozco ఎంత పని చేస్తున్నాను అది బాధపడుతున్నా జగత్తు గోచరించలేదు ఎవరు వచ్చినప్పటికీ మాట్లాడటం లేదు ఎంతమంది వచ్చి తలగించినప్పటికీ తలకు తలుపు లేదు ధారధారగా పడుతుంది పంచి వెంట నీరు కోరుకోవడం సమయంలో ఆ కుంభాంగుని యొక్క ఉండే మంత్రి భానుని యొక్క మంత్రి కుంభాంగుడు ఆ కుంభాంగుని యొక్క కూతురు చిత్రరేఖ జగత్తులో ఉన్న నువ్వు చిత్రంలో నీకేస్తుందట అలా మనిషిని చూసినట్టే గీతే ఆమె ఈ వచ్చింది వచ్చింది తెల్లవారిన తర్వాత వచ్చింది వచ్చి అమ్మా ఏమిటమ్మా ఇవాళ చూసుకున్నావు చాలా బాధపడిపోతూ ఉన్నారు ఏం కారణం ఎంత చెప్పుకుంటే ఎంత ప్రతిభాలు చెప్పుకోలేదు అంటే నాకన్నా నాకు చెప్పకపోతే నువ్వు ఏడ్చినప్పుడు ఏడు مضوا والله مجد تكبر منه ಪ್ರಭುವಿಂದ మహావిష్ణువు నీతికి వాగ్మది నీతికి బృహస్పతి హంసలో బలి నాతో గల్పన చేత కాని వెంకటకు చేతన నిలిచిపోదు సీతాపతి నేమో వారి ప్రకారంగా నవ్వి వారి సిగ్గులాలకు బాబు నాతో కలిసి చిత్ర విచిత్రమైన పొరుగులు చేసి మాయమైపోయాడమ్మా పోయాడమ్మా ఏ ఊరు ఏ ఊరు ఏ అయితే భూలోకమేనా కాదు భూలోకం అర్థం వాడు అవన్నీ అయితే ఇప్పుడు ఏం చేయాలి ఏమి చేయాలో మీరే ఆలోచించండి అయితే గుర్తుపడతావా గుర్తుపడతా ఆ శక్తి ఉంది చక్కగా కలపడుతూ ఉన్నాడు నేర్పుములు ఎంతో గోచరిస్తూ గుర్తుపడతావు కదా ప్రత్యక్షంగా గోచరింప చేస్తా వెనక సాగుండేటంత మంచి భావంతురాలు ఎవరన్నా కానీ మీరు అదే ఈ వాటి పరిచయం చిత్రలేఖన اٿي اٿي جو کتا کني جو کتا ما اوپا మర్మము భోగదేవులు బలవంతులై నిలువలక నీ మర్మము గొప్ప రాక్షసులమ్మా అరవై ఆరు కోట్ల మంది నీకు సొంత గొప్ప గొప్ప ఇందులో లేడయ్యా ఆహా. శ్రీహర్షమునే. మరణ గొప్ప సలగాదక భోగ సంపన్నులకు దివిసలు వీరు దేవతలు వీళ్ళకు సుశంతకం గారి ముసలిపురం గారి ఆకలి కాలం ఉండదు దుర్దశలేదు అటువంటి యొక్క ఇంద్రాది దేవతల మా ముప్పై మూడు కోట్లు వీరు ఒక మా ఇంటి నవ్వలేదు సంగీత విద్యా దిశాబదులై వాళ్ళ గరగించు గంధర్వరు సంగీత విద్య చేత వాళ్ళు పరిగిస్తూ ఉంటారు మీరు గంధర్వులు చూడు చూసారా చూసారు యమనియమాది యోగము అవ్వదు నా భయంగుగం తిప్పపు నీరే యమ నియమ ఆసన ధారణ యోగం అభ్యసించి జగత్తంతా తిరుగుతూ ఉంటారు మీరు తిరిగి అంటారు ఒక జాతి దేవత అర్జునులు ఉన్నా అయితే వీళ్ళల్లో లేనంటావు లేరు బరుడగు అంతరాజూష ఖచగోకరాజులు వీరే అందరూ చూశారు కొరవైరి నందనా మరి అయితే ఇంకా లేదంటే ఆ వస్తు రూపంలో తీసేస్తూ నా బట్టలు పూలోకానికి వస్తువులా రాని పూలోకానికి రాని పడ ఇంకెవ్వరు చూడమే బాండ తన్నయ్యా ఇంకెవ్వరు చూడమే బాండ తన్నయ్యా వీరులకు సౌకర్యంలో కౌలవ బలవరియుల్లో వీరులకు పొందేయుల్లో వారి వారి సూనులలో జబ్బలో ఓకే నువ్వు ఆ జలాశం చూపించింది చూస్తే ఆహా లేదు సరే దాంట్లో లేదు కానీ ఆ ద్వారకా వస్తూ ఉన్నా Thank you. కలి ముందకు పుది పొడివి నీరాడు జగము బొడక తన బద్దముంచి పొడివి నీరేడు జగము పాలింపు ఉన్నాడు చేతుల పాలి పట్టిందువాని కొడలేసని బతుకుని బ్రహ్మాండం నుండి మనం గర్భచోడం నుండి రక్షిస్తున్నాడు జగత్తులన్నింటినీ కూడా చూడు అసురంగనల భోచిన వాసుని జంబూన వాసుని జంబూన మామయ శివదాశ్చర్యగలాసుని భోజన వెంకటదాసుని ఒడ్డలే దగ్గర పిచ్చోడు ఇలాగే ఉన్నాడు కానీ కొంచెం అడుగుతుందమ్మా ఏమిటి వానా గాని ఈ శంఖ చక్రములు లేవు దిగ్గబాగులింతటి గుంతుతుండును గాని గారి అందు శ్రీవత్స లాంఛనము లేదు కుప్పగా ఇచ్చే బల్పొత్తుతుండును గారి శుభ ప్రసిద్ధ కౌస్తుభము లేదు పొక్కులకు ఎగుమగా వసంగులు వారి తలకి శిఖండము లేదు ఇలాగే చేస్తున్నారు కానీ ఈ శంఖ చక్రములయ్యే ఇవి లేవు కన్నబుద్ధ అంతరంగిచ్చ కనపడుతుంటున్నారు గాని అంతా ఈ ఉంది సందర్భ సంస్కృతము లేదు ఈ సంస్థ రక్షణ ఇది లేదమ్మా ఆయనకు పొత్తుల దేశ నిండగ పతంగులు గాలి సరస్సు ఉన్నది కానీ నీకు గంటలు ఇది లేదు ఇంకా గొడవనే ఇలాగే ఉన్నది కానీ ఈ వస్త్రము ఏంటి ప్రభుత్వ లేదు